చులకని యుక్తిగా ఒక్కటి తెలిపెద విను సంధియంబుతీరు ఈనన్ పలుకున కలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడు రెండుగా ఒక్క పలుకే అయినాది తెలియుమిలాగున తెలివి దేహములయ్యే తెలివి తనువును బాసి తెలివి స్థిరముగా నిల్వబడు చోటింకేది రెండుగా పలుకే అయినాది చొలకని యుక్తిగా ఒక్కటి తెలిపెద విను సంధియము తీరును దీనను పలుకునగలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటు ఇంకేది రెండుగా ఒక పలుకే అయినాది తెలివి మీలాగున తెలివి దేహములయ్యే తెలివే తనువును వాసి తెలివి స్థిరముగా నిల్వబడుచోటింకేది రెండుగా ఒక పలుకే అయినాది